प्रयत्नेन तत्र आनुषङ्गिकतया श्रीकृष्णः आरम्भे स्वप स्व उपदेशसन्दर्भे अर्जुन मम पितामहः नश्य अथवा भ्रातरः नश्यन्ति इति भीतिः भवतः पिता पितामह भ्रातः को अर्थः किं दृश्यमानं शरीरं पितामहत्वेन उच्यते अथ आत्मा आत्मा चेत् देहे नित्यमवध्योऽयं देहे सर्वे सर्वस्य भारत आत्मा तु नित्यः न कदापि हन्यते शरीरं चेत् वासांसि जीर्णानि यथा विहाय शरीरं नश्यत्येव अध्रुवं तत् तथा च शरीरविषये वा आत्मविषये वा त्वया शोकः नैव कार्यः इति आरम्भे उपदिष्टमस्ति परन्तु अर्जुनस्य शोकः न एतदर्थं शरीरं नश्यति इति न शोकः आत्मा नश्यति इति न शोकः यतः अर्जुनः आत्मा नित्यः शरीरम् अनित्यम् इति जानत्येव तर्हि अर्जुनस्य समस्या का अस्ति यद्यपि आत्मा नित्यः शरीरञ्च नश्वरम् अथापि तेषां सम्पर्कः मम इतः परं न भविष्यति मम पिता अस्ति మమ భ్రాత అస్తి మమ పితామహ అస్తి ఆచార్యోస్తి తే మాం పోషితవంతః సౌహార్దేన మమ నికటే తేషాం బాంధవ్యమస్తి ఆసీత్ ఇతః పరం తేషాం భాషణస్పర్శనాదినా సుఖం నైవ లభ్యతే అత బంధుమోహేన అర్జున స్వకర్తవ్యాత్ పరాంగ్ముఖ తస్య ఉత్తరం మాత్రాస్పర్శాస్తు ఇది శ్లోకేన కృష్ణేన దీయతే కపరిహార ఉక్త అర్జునస్య శోకనిమిత్తస్య పరిహార క అనైన శ్లోకేన ఉక్త తత్ర అస్మ అస్మాభిः పరిశీలితరీత్యా సుఖస్య దుఃఖస్య వా కారణం అనేన ఉపక్షిప్తం పూర్వార్థి విషయ సంబంధ इन्द्रियैर्भवति तेन विषय अनुभवः विषय अनुभवेन सुखं दुःखं वा जायते एतावदेव श्रीकृष्णेन उच्यते चेत् सर्वेषाम् अयम् अनुभवसिद्धः अत्र श्रीकृष्णवचनं नावश्यकम् अतः अत्र आचार्यैः तुशब्दोपरि दत्तदृष्टिभिः अत्र तुशब्दः एवार्थकः काकुस्वरघटितः ಏವಂಚ ತು ಇತಿ ಮಾತ್ರಾಸ್ಪರ್ಶಾಸ್ತು ಇತ್ಯತ್ರ ತು ಇತಿ ಪಠ್ಯತೆ ಮಾತ್ರಾಸ್ಪರ್ಶ ಏವ ಇತ್ಯರ್ಥ ತಥಾಚ ಕಾಕುಸ್ವರೇಣ ಅಸ್ಯ ಶ್ಲೋಕಸ್ಯ ಪಠನೆ ಅರ್ಜುನ ಮಾತ್ರಾಸ್ಪರ್ಶ ಏವ ಸುಖ ದುಃಖ ಕಾರಣಂ ಇತ್ಯರ್ಥೋ ಲಭ್ಯತೆ ಮಾತ್ರಾಸ್ಪರ್ಶಾಸ್ತು ಕೌಂತೆಯ ಶೀತೋಷ್ಣ ಸುಖ ದುಃಖದಾಹ ಇತಿ ಅರ್ಥಾತ್ ತತ್ರ కాకస్వర అభావే మాత్రాస్పర్శ ఏవ సుఖదుఃఖ కారణాని ఇత్యర్థో భవతి మాత్రాస్పర్శా కారణాని ఇది కాకస్వర యోజనే తాని నకర నకారణాని ఇత్యుక్తం భవతి తథాచ ఇంద్రియాణం విషయై సహ సంబంధే సతి అనుభవ ద్వారా సుఖం దుఃఖం వా జాయతే ఇత్యేవనా కింటూ అస్మాభిः नैकाः घटनाः दृश्यन्ते तत्र वाहन अपघातः दृष्टः इदानीम् इन्द्रियस्य विषयेण सह स्पर्शो जातः तत्र अपघातः चक्षुर्विषयो जातः तेन अत्र अपघातो जातः इति ज्ञानं जायते तेन किञ्चित् दुःखं भवति गच्छामः वयम् यदि तस्मिन् अपघाते मम पुत्रो वा भ्राता पिता वा सम्बन्धी निविष्टः तर्हि विषयसम्पर्को जातः अनुभवो जातः दुःखमपि जायते एकस्यैव दृश्यस्य स्वबन्धुप्रवेशे परिणामः अन्यः स्वबन्धूनाम् अप्रवेशे उदासीनस्य तत्र प्रवेशे तत्र भावः अन्यः एवञ्च विषयसम्बन्धः उभयत्रापि समानः परन्तु एकेन विषयसम्बन्धेन चक्षुषा विषयीभूतेन अपघातेन गाढं दुःखं जायते एकेन तु तादृशदुःखं न जायते औदासीन्यं जायते तथा च विषयसम्बन्ध एव यदि दुःखहेतुः तर्हि सर्वस्य अपघातस्य दर्शने गाढं दुःखं स्यात् तस्मात् विषयसम्बन्ध एव ದುಃಖಸ್ಯ ನಕಾರಣಂ ಆಗಮಾಪಾಯಿನೋ ನಿತ್ಯಾಹ ತಾನ್ ತಿತಿಕ್ಷಸ್ವ ಭಾರತ ಆಗಮಾಪಾಯಿನಃ ಅತ್ರ ಆಗಮಾಪಾಯಿನಃ ಇತ್ಯಸ್ಯ ಅಶಾಶ್ವತಾಃ ಇತ್ಯರ್ಥಃ ವಿಷಯಸಂಬಂಧಾಃ ಅಶಾಶ್ವತಾಃ ಇತಿ ನಾರ್ಥಃ ತಸ್ಯ ತತ್ರ సవిశేషణై విధి నిషేధేతి భాషానియమం స్వీకృత్య ఆగమాపాయిత్వం విషయ సంబంధే నైవ అత్ర గీతాచార్యస్య వివక్షితమస్తి కింటు విషయ సంబంధే సుఖదుఃఖ ప్రదత్వం ఆగమాపాయి నామ ఆగమ్యతే నశ్యతి అర్థాత్ కదాచిత్ సుఖదుఃఖదత్వం భవతి కదాచిత్ సుఖం వా దుఃఖం వా నజాయతే ఇది తథాచ విషయ విషయసంబంధ ఏవ ఇది దుఃఖకారణం స్యాత్ తర్హి దుఃఖవిషయస్య దర్శనే స్పర్శనే వా సర్వదా దుఃఖం సుఖ హేతో విషయస్య సంబంధే సతి సర్వదా సుఖం స్యాత్ పరంతు సర్వదా సుఖం వా సర్వదా దుఃఖం వా నియతం నభవతి తస్మాత్ నేవలం విషయ సంబంధ దుఃఖస్య కారణం కింటు అభిమాన ఇత్యాహ తత్ర భాష్యవాక్యం ఏమస్తి యద్యాత్మనస్వత్యు తరిహి నిద్రాయామపి స్యు అత జాగ్రదాదావేవ సంతి నాణ్యదా తత తన్నిమిత్తా ఏవ తే నాత్మనస్వత ఇది విషయసంబంధ ఏవ దుఃఖహేతు సత్ తర్హి నిద్రావస్థాయామీ సుఖదుఃఖాదికం స్యాత్ अस्माकं शैत्यकाले केवलभूमौ शयने शैत्यं बाधते परन्तु आस्तरणं किमपि नास्ति भूमौ शयनम् अवश्यं कर्तव्यं निद्रा बाधते शयितम् शैत्यं यावत्पर्यन्तं भावते बाधते यावत्पर्यन्तं सुषुप्तिं न गच्छति मनः तावत्पर्यन्तं निद्रावस्थायां शैत्य शैत्यनिमित्तं दुःखं न जायते पश्यन्तु अत्र विषयसम्बन्धः त्वगिन्द्रियेण शैत्यस्य सम्बन्धः निद्राकालेऽप्यस्ति जाग्रदवस्थायामप्यस्ति परन्तु निद्राकाले दुःखं न जायते जाग्रदवस्थायां दुःखं जायते यदि विषयसम्बन्ध एव दुःखस्य हेतुः स्यात् तर्हि सुप्तावपि स्युः निद्राकालेऽपि स्यात् తస్మాత్ విషయ సంబంధ ఏవనా కింతు అభిమానే సతి యదా ప్రబోధ తదా దేహాభిమాన జాయతే మమ దేహ మమ పుత్ర మమ గృహం ఇది ఏవంచ మమత దుఃఖహేతు నేవలం విషయ సంబంధ తథా చ విషయసంబంధ ఏవ దుఃఖస్య న హేతు किन्तु ममेदम् इत्यभिमान सहित विषय दुःखम् जनयति इति कृष्ण